ఇది ఆంధ్రకవిత్వం బని మదిరోయందగదు దీని మర్మమరయుడి పరియారువన్య పసిడిని ముదమున తోల్పెట్టెనుంచ ముట్టాడకుండుదురా లోకులు చేత పట్టకుండురా ఇదిగాక కులహీనుడి చీన ద్రవ్యము విదితాముగా ఎంత వేత్తలైనను దాని ముట్ట కుండుదు చేత పట్టకుండుదురా ఇది ఆంధ్ర కవిత్వమని మరి రోయం తగదు దీని మర్మ మరయుడి అనే పసిడిని ముదమున తోల్పెట్టనుంచ ముట్టకుండుదురా లోకులు చేత పట్టకుండుదురా ఇదిగాక కులహీనుడిచ్చిన ద్రవ్యము విదితముగా ఎంత వేత్తలైనను దానిని ముట్టకుండుదురా లోకులు చేత పట్టకుండుదురా ఇది పదవిభజన